अभिप्रायः अत्र अस्य फलं कथितं गीताचार्येण यं पुरुषम् एते न व्यथयन्ति सः अमृतत्वाय कल्पते इति अत्र अयं श्लोकः एतदर्थं प्रवृत्तः कृष्ण आह अर्जुनं प्रति अभिमानं परित्यज्य शत्रुवधं कुरु अर्जुनः शीघ्रं पृच्छति అరే కృష్ణ కిమర్థం ఏవం పంకం స్పృష్ట హస్తక్షాళనం కిమర్థం మయా యుద్ధం కర్తవ్యం అభిమాన పరిత్యాగ కర్తవ్య తదపేక్షయ యుద్ధమేవ పరిత్యజ్య అహం సన్యాసజీవనం కరిష్యామి ఇది తదానీం కృష్ణ ఆహా ఇదం తవ కర్తవ్యమస్తి అత అభిమాన పరిత్యాగేన కేవలం దుఃఖం నాప్యతే ఇత్యేతావదేవ అస్య ఫలం నైవ అభిమాన పరిత్యాగేన స్వకర్తవ్యానుష్ఠానే అమృతత్వం భజతే ఈశ్వర అపరోక్షేణ మోక్షమాప్నోతి తస్మాత్ భవాన్ క్షత్రియోస్తి యుద్ధ అకరణైనాపి దుఃఖం పరిత్యక్తం శక్యం పరంతు యుద్ధం కృత్వా తత్ర ప్రసక్తం దుఃఖం అభిమాన త్యాగేన అననుభూయ స్వకర్మానుష్ఠానే కృతే తవ మోక్షో భగవద్దర్శనం వా భవిష్యతి ఇది గీతాచార్యస్య అభిప్రాయం परन्तु अत्र दृश्यते यं पुरुषं न व्यथयन्ति सः अमृतत्वाय कल्पते इति यद्यपि पुरुषशब्दः भाषायां तत्र पुंसि प्रयुज्यते न स्त्री कृते एवञ्च अनेन किं ज्ञायते गीताचार्यः कृष्णः केवलं पुरुषसमाजस्य कृते कर्तव्यानुष्ठानं तेन मोक्षाख्यं फलं అభిప్రైతి వా ఇది శంకా భవతి తత్ర పురుషశబ్ద ఆచార్యేరి వ్యాఖ్యాత పురిషయమేవ సంతం ఇది పురుషశబ్దస్య న ఇది నార్థ కింటు పురిషేతే ఇది పురుష పూహు నామ ఏతత్ శరీరం పురిషయమేవ సంతం తత్ర అభిమారవంతం దేహాభిమానవంతం యం పురుషం విషయ సంబంధా నబాధంతే సహ అమృతత్వాయ కల్పతే ఇత్యర్థ విషయ సంబంధో సంబంధై సత్యపి ఎస్య దుఃఖం నజాయతే సహ అమృతత్వాయ కల్పతే ఇత్యేవోక్తౌ సర్వస్యాపి విషయ సంబంధ కదాచిత్ దుఃఖాయ న కల్పతే యదా సుప్తి తదా తర్హి సర్వోపి యోగి స్యాత్ సర్వోపి మోక్షభాక్ స్యాత్ తదర్థం ప్రయుక్తం కృష్ణేన పురుషమితి దేహే తస్య ప్రజ్ఞా సత్ తదనీ విషయ సంబంధేపి సుఖదుఃఖేన యహ నబాధతే యం నబాధ్యతే సుఖదుఃఖే బాధ్యేతే సహ అమృతత్వాయ కల్పతే ఇది ఏమంచ పురుష శబ్ద దుఃఖ ప్రసక్తౌ అభిమాన త్యాగేన దుఃఖం యహ నానుభవతి ఇత్యర్థ अर्थे प्रयुक्तमस्ति पुरुषपदम् तस्मात् पुरुषपदश्रवणेन अत्र स्त्रीणां नात्राधिकारः इति भ्रमः नैव कर्तव्यः इति आचार्यः अभिप्रैति इत्येवं केचन श्लोकाः प्रकृतसङ्गताः यथा स्युः तथा नूतनतया अन्यया दृष्ट्या व्याख्याताः आचार्येण तत्र भगवद्गीतायाम् एकादशाध्याये प्रधानः अयम् अन्यतमः अध्यायः तत्र पञ्चदशाध्यायः पुरुषोत्तम